ఇప్పుడు ఆ సూర్యుల్లో తేజస్సు ఇక్కడ తేజస్సు ఒకటే అని తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు దాని నుంచి తప్పించుకోవాలని మీరు ప్రయత్నం చేయొద్దు సూర్యుల్లో తేజస్సు ఇక్కడ తేజస్సు ఒకటే అంటే మరి నువ్వే సూర్యుడు అవును నేనే సూర్యుడు సూర్యుడిని మాత్రమే కాదు నక్షత్రములన్నీ కూడా నేనే చంద్రుడు నేనే సర్వము నేనే నేను కానిది ఏదీ లేదు నన్ను కొనియాడుతున్నవాడు నేనే నన్ను తిప్పుతున్నవాడు కూడా నేను సర్వము నేనే నేను కానిది ఏమీ లేదు ఐఆమ్ ఆల్ ఎగ్జిస్టెన్స్ ఓకే అని చెప్పారు నేను అది ఎలా అవుతుందంటే అలాగే అవుతుంది నువ్వు కూడా మళ్ళీ జాగ్రత్తగా వినమ్మా వేదాంతం ఇప్పటికిప్పుడు సెటిల్ చేసేస్తే ఇక్కడికి ఈ పని అయిపోతుందని అలా పెట్టుకోకు ఇప్పుడు షాప్కి వెళ్ళి గ్లూకోజ్ ప్యాకెట్ కొనేసాను ఎంతో చెప్పండి ఆ ప్యాకెట్ ఇచ్చేయండి ఎంత చెప్పండి నేను ఇచ్చేస్తాను చిల్లర నాకు నేను ఇంటికి వెళ్ళిపోతా పని అయిపోతుంది అన్నట్టుగా అదేమిటో ఆ సర్వాత్మ ఏమిటో నా దగ్గర పెట్టేయండి నేను ఇంటికి వెళ్ళిపోతాను మీ పని మీరు చూసుకోండి నా పని నేను చూసుకుంటాను అలా అయిపోతుంది కొంచెం ఓపిక వినాల్సి ఉంటుంది అని నేను ఆయన్ని సాగనంపాను కాబట్టి ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే పృథివీ కలదు ఈ పృథివీ జడమా దానిలో చేతనం ఉన్నదా ప్రశ్న ఉదయిస్తుంది కదా ఇప్పుడు మనిషి ఉన్నాడు అక్కడ బొమ్మలా నిలబడి ఉన్నాడు వాడు జరుగుడా చేతనుగా అంటే మీరు కొంచెం పరిశీలిస్తే తెలుస్తుంది వాడు ఇలా నిలబడి ఉన్నాడు ఇలా ఇలా కూర్చుని ఉన్నాడు అది విగ్రహమా చేతనుగా ఇప్పుడు టస్టల్ మ్యూజియం అని ఉంది వ్యాక్స్ మ్యూజియం దాంట్లో మనిషి సైజ్ ఎలా ఉంటారో అలాగే బొమ్మలు పెడతారు ఆ బొమ్మ చూస్తే అచ్చా ఆ అక్కడ నిలబడుతూ ఉన్నట్టుగా ఉంటుంది నిజానికి ఆ మ్యూజియం ప్రారంభించిన ఆవిడ ఆ లేడీ ఆవిడ వ్యాక్స్ మ్యూజియం కి సృష్టికర్త ఆవిడ ఆవిడ మొట్టమొదట ఆ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చర్చిల్లో ఏదో ఒక విగ్రహం తయారు చేసి పెట్టింది పెట్టి ఈ గవర్నమెంట్ వాళ్ళని వాళ్ళని పిలిచింది వాళ్ళందరూ వచ్చి హలో నేను చర్చిల్ హౌ షేక్ హ్యాండ్ ఇచ్చి దేవుడికి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక అయ్యో అది మన చర్చిల్ అది అని ఆ విధంగా ప్రతి వాళ్ళు పది మందిని పిలిస్తే పది మంది కూడా చర్చిలే అక్కడ ఉన్నాడు అనుకుని దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి అయ్యో చర్చిలు కాదు అని వెనక్కి వచ్చారు పది మంది పిలిస్తే పది మంది ఆఖరిని చర్చిల్ని పిలిచి ఆయన కూడా దగ్గరికి వెళ్ళి అచ్చు నేను అర్థం ముందు నిలబడి ఉంటుందా అని ఆయన అంత పెర్ఫెక్ట్ గా తయారు చేసింది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బొమ్మను తయారు చేసి వీళ్ళే వెళ్ళి ఆ బొమ్మను ఆవిష్కరిస్తారు ఇప్పుడు నా బొమ్మను తయారు చేశారనుకోండి నేనే వెళ్ళి దాన్ని ఆవిష్కరిస్తాను అలా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఆ బొమ్మ పక్కన నేను నిలబడి ఉన్నాను అనుకోండి నాకు ఆ బొమ్మకి తేడా ఉందా లేదా ఏమిటి తేడా రెండు ఒక్కలాగే ఉంటాయి కదలకుండా నిలబడ్డాను అనుకోండి ఆ బొమ్మ పక్కన మీరు దీరా అదే చెప్పలేదు ఆ ముక్కు దగ్గర వేలు పెడితే తెలుస్తుంది అంటే కొంచెం సేపు ఆగితే అంటే ఆ బొమ్మ లోపల ఒక తెలివి ఉన్నది కదలికను బట్టి తెలియట్లేదు కానీ తెలివి ఉన్నది ఆ తెలివి ఆ ఇప్పుడు ఆ బొమ్మ లోపల తెలివి లేదు అంతర్యామి లేదు మనిషి లోపల అంతర్యామి కలదు ఇప్పుడు పృథివీ చూడండి ఈ పృథివీ ఈ పృథివీ మనల్ని నిలబడటానికి అవకాశం ఇస్తుంది ఈ పృథివీ ఇలా గిరగిరగిర తిరుగుతూ ఉంటుంది మహావేగంగా తిరుగుతుంది మీరు అలా మహావేగంగా తిరిగేటువంటి పృథివీ మీద నిలబడి ఉన్నారు మీరు నిజానికి అంతరిక్షంలోకి ఎగిరిపోవాలి ఆ వేగానికి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కి మీరు ఎగిరి ఎక్కడో పడాలి మీరు ఎగిరిపోకుండా పృథివీ మీదే నిలబడి ఉన్నారు ఎందువల్ల ఆ పృథివీ మిమ్మల్ని ఆకర్షణ శక్తితో కట్టి పెడుతోంది పృథివీలా ఇలా ఇలా తిరగడం మూలంగా సీజన్స్ ఏర్పడుతున్నాయి డే నైట్ ఏర్పడుతున్నాయి మీరు పొగలు మీ పనులు చేసుకుని రాత్రిపూట విశ్రమించి అదేవిధంగా వేసవి వర్షకాలము శీతకాలము ఇలాంటివి ఏర్పడుతున్నాయి తర్వాత పృథివి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది సూర్యుడు పృథివీ చుట్టూ తిరగడం కాదు వీళ్ళు పంచాంగాలలో రాసి పెడతారు తప్పదు పృథివీ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది సూర్యుడు పృథివీ చుట్టూ తిరగడం ఇప్పుడు సూర్యోదయము సూర్యాస్తమయము క్యాల్కులేషన్ ఎప్పుడు వస్తుంది సూర్యుడు తిరుగుతున్నాడనే బేసిస్ మీద వస్తుంది తప్పు కదా అది మొత్తానికి టైం రాసుకోవడం తప్పేం కాదు బట్ అది ప్రిన్సిపల్ అలా ఉన్నట్లయితే తప్పదు ఇప్పుడు సూర్య సిద్ధాంతము చంద్ర సిద్ధాంతము రెండు ఉన్నాయి రెండు రకాల పంచాంగాలు ఉన్నాయి ఎరుగుదరా మీరు విన్నారా సూర్య సిద్ధాంతం అంటే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడని లెక్క వేస్తారు చంద్ర సిద్ధాంతం అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడని లెక్క వేస్తారు దీంట్లో చంద్రుడు భూమి చుట్టూ తిరగడం కరెక్ట్ సూర్యుడు భూమి చుట్టూ తిరగడం తప్పు అలా ఉండకూడదు కొంచెం అప్డేట్ చేసుకోవాలి భారత ప్రభుత్వ పంచాంగం ఉన్నది దాంట్లో తప్పు ఉండదు కరెక్ట్ గా ఉంటుంది ప్రభుత్వ పంచాంగం పాటించాలి ఎవడు గుడివేళ్ల వారి పంచాంగం ఒకడు బండరాళ్ల వాళ్ళ పంచాంగం ఇంకొకడు అలాగే ఎవడు పంచాంగాలు వాడు కాదు ప్రభుత్వ పంచాంగం ఎందుకంటే ప్రభుత్వ పంచాంగాన్ని మేఘనాథ్ సాహా అనే ఒక గొప్ప ఫిజిసిస్ట్ తయారు చేశాడు ఆ ప్రిన్సిపల్ ప్రకారం భారత ప్రభుత్వ పంచాంగాన్ని మీరు పాటించాల్సి ఉంటుంది సూర్యోదయం సూర్యాస్తమయం అక్కడ కూడా ఉంటాయి కానీ సూర్యుడు తిరుగుతున్నాడు అన్నట్టు కాదు కాబట్టి పృథివీ ఎన్ని తెలివితేటలు పృథివీలో ఉన్నాయో చూసారా మీరు అందుకోసం చెప్పాను పృథివీ కాదు పృథివీ పిచ్చివాడు తిరిగినట్టు తిరుగుతోందా తెలివైన తెలివి ఉన్నట్లు తిరుగుతోందా తెలివి ఉన్నట్లు తిరుగుతోంది అంటే పృథివీ లోపల ఒక చైతన్యము గలదు ఇది వేదం ఇది వైదికం పృథివీ లోపల చైతన్యము గలదు ఇప్పుడు మీకు ఇది పృథివీ జడము చైతన్యము అక్కడ గోలోకంలో ఉంది అది పురాణం అదేదో కథ పృథివీ జడం కాదురా నాన్న నువ్వు అంటున్న చైతన్యం ఆ పృథివీలో ఉన్నది అంచేతనే అదంత కరెక్ట్ గా తిరుగుతోంది తర్వాత పృథివీ పంటలు ఇస్తోంది చూడండి ఎంత కరెక్ట్ గా పంటలు ఇస్తోంది మనకి మనకి మంచినీళ్ళు ఇస్తోంది పంటలు ఇస్తోంది తర్వాత మీరు మెళ్ళలో ఆభరణాలు పెట్టుకుంటున్నారు బంగారం ఎవరిస్తున్నారు పృథివీ ఇస్తోంది మీరు ఆహారం అంతా కూడా పృథివీ నుంచి వస్తుంది మీరు ధరించే వస్త్రములన్నింటినీ కూడా పృథివీ ఇస్తుంది ఇన్నింటినీ పృథివీ మనకి తయారు చేసి ఇస్తోంది చక్కగా సూర్యుడు కరెక్ట్ గా తిరుగుతోంది మనం మనుషులుగా సుఖంగా ఉండేది జీవించి దేహ దేహయాత్రకు సాగిస్తున్నాం ఆ పృథివీలో ఒక చైతన్యము గలదు ఓకే ఇప్పుడు ఆ పృథివీ అనే ను కప్పుకుని లోపల చైతన్యము గలదు మనిషి ఉన్నాడు అనుకోండి మనిషి లోపల చైతన్యం ఉన్నది ఆ చైతన్యానికి శరీరం ఏమిటైంది పై కప్పు అయి ఔటర్ క్లోక్ పై కప్పు శరీరం అలాగే ఆ పృథివీ మీకు కనపడేటువంటి గోళం ఏదైతే కలదో మట్టి అవి కనపడుతున్నాయే ఇదంతా కూడా లోపల ఉండే చైతన్యానికి పైన కప్పుదల శరీరము దాని లోపల అంతర్యామిగా లోపల ఉండి దీన్ని నిర్వహిస్తున్న తెలివితేటలకు తెలివికి అంతర్యామి అని పేరు ఎందుకంటే అంతహా యమయతి లోపల ఉండి నియంత్రిస్తోంది కనుక ఆ చైతన్యానికి తెలివి అని పేరు ఆ చైతన్యానికి అంతర్యామి అని పేరు ఓకే మంచిదండి చాలా గొప్ప విషయం చెప్పారు మాకు తెలిసింది చాలా సంతోషం అయిపోయిందా అవలేదు ఇంకా మరి ఇంకేముంది నీ లోపల ఒక తెలివి ఉన్నదా ఉన్నది ఈ తెలివికి ఆ తెలివికి తేడా ఏమీ లేదు అంటే ఏమిటి ఇప్పుడు అంటే ఆ తెలివి నేనేనా అవును ఏషత ఆత్మా ఆ పృథివీలో ఉండే చైతన్యం ఏది కలదో అదియే నీ ఆత్మ అదియే అంతర్యామి అదియే అమృతము మీరు మనిషి దేహం చూసుకోండి ఇది డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు పోతుంది పోతున్న తర్వాత కానీ దాని లోపల ఉండే తెలివి ఎక్కడికి పోదు అది అలాగే ఉంటుంది అమృత అలాగే పృథివీ గోళము ప్రళయకాలమునందు అంతర్ధానమైపోతుంది కానీ లోపల ఉండేటువంటి ఆ తెలివి అది అలాగే ఉంటుంది కాబట్టి దానికి చావు ఉండదు అమృత అది మంత్రం ఓకే మీరు చూడండి ఇంకొంచెం కొంచెం పెరుగుతుంది ఇక్కడ ఇక్కడ పెరుగుతుంది ఇక్కడ పెరుగుతుంది మీరు ఆలోచించండి శరీరము లోపల తెలివి ఉన్నాయి ఏమండి మీరు దేనికి ప్రాధాన్యాన్ని ఇస్తారు శరీరానికి ప్రాధాన్యాన్ని ఇస్తారా తెలివికి ప్రాధాన్యాన్ని ఇస్తారు తెలివికి ప్రాధాన్యాన్ని ఇస్తారు ఓకే అదే అద్వైతం ఓకే ఆ తెలివి నేనే అక్కడ ఉన్న తెలివి ఇక్కడ ఉన్న తెలివి ఒక్కటే ఆ తెలివి నేనే మీరు శరీరానికి ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు అయితే అది నేనే అని అనలేదు శరీరం వేరు పృథివీ వేరు కాబట్టి అది నేనే అని అనలేదు అది నేనే అనాలంటే మీరు శరీరమునకు ప్రాధాన్యం ఇచ్చుట మానివేసి లోపల ఉండే తెలివికి ప్రాధాన్యాన్ని ఇచ్చి వాళ్ళవి ఉండాలి మీకు దేవుడు తెలివి ఆయన వేరు నేను శరీరము నేను వేరు ఇది ద్వైతం ఇది ద్వైతం అర్థమైందండి ఈ ద్వైతంలో ఏమనిపిస్తారంటే ఈశ్వరుడు దేవుడు ఆయనకి నేను శరీరం దేవుడికి దేవుడు శరీరి నేను శరీరము ఇది అద్వైతం ఎప్పుడైనా విన్నారా ఇలాంటి మాటలు ఉంటాను ఇది ఇది ద్వైతం ఈశ్వరుడు శరీరి శరీరము లోపల ఉండే అంతర్యామి మరి నేనేమిటి శరీరము జీవుడు శరీరము ఈశ్వరుడు అంతర్యామి ఇది ద్వైతం చాలా తప్పు చాలా తప్పు ఎందుకంటే జీవుణ్ణి శరీరముతో తాదాత్మ్యము చేసి శరీరమే జీవుడు జీవుడే శరీరము అని చెప్పుతారు చాలా తప్పు నాన్నగారు అనేవారు ఇంత తప్పిదే కానీ మరొకటి లేదు ఎందుకంటే జీవుణ్ణి ఈశ్వరుడు నువ్వు క్షేత్రము అని చెప్పలేదు నువ్వు క్షేత్రజ్ఞుడము అని చెప్పాడు ఇక్కడ మీరు శరీరమే నేను అన్నట్లయితే అంతర్యామి ఈశ్వరుడు శరీరము నేను అంటే మరి మీరు క్షేత్రం అయిపోతున్నారు ఇలా చెప్తారు ద్వైతంలో ఇలా చెప్తారు ఇప్పుడు మీరు మళ్ళీ నేను ఈ కథ మళ్ళీ మొదలకి వస్తుంది దేవుడు తెలివి అంతర్యామి నేను శరీరము అని మీరు ఎప్పుడైతే అన్నారో మీ ఫోకస్ శరీరం మీద ఉంది తప్ప తెలివి మీద లేదు అని తెలిసిపోయింది శరీరం మీద ఫోకస్ ఉన్నప్పుడు జీవితంలో దేనికి ప్రాముఖ్యం బాగా పెరుగుతుంది దేనికి భోజన మీరు అదేం చెప్పారా ఇంకేమో చెప్పారా నిద్ర చెప్పారా విగ్రహం విగ్రహం అసలు భోజనం కాబట్టి దేవుడికి కారంగా ఉండేవి తీయగా ఉండేవి వేరు వేరు పదార్థములను కారణంగా దేవుడికి నివేదించడమే దేవుడు తినేడు దేవుడికి అలా నివేదిస్తూ ఉండడము మనం తెచ్చుకుంటూ ఉండడం ఎందుకంటే మేము శరీరం కదా మేము శరీరం కదా శరీరమే మేమైనప్పుడు శరీర పుష్టియే ప్రధానమవుతుంది శరీర పుష్టి ఆహారం నుంచి వస్తుంది కానీ దేవుణ్ణి మాత్రం మర్చిపోకూడదు కాబట్టి మీరు చక్కగా నేను ప్యారిస్ లో ఉన్నా నాలుగు రోజులు ఆ ప్యారిస్ లో నాకు తిండి ఏమిటంటే మరి తిండి మన భోజనం దొరకదు కదా శరవణ భవన్ అని ఒక హోటల్ సెంటర్ లో ఉంది ప్యారిస్ సెంటర్ లో నాకు భోజనం టైం అయ్యేప్పటికి చక్కగా మెట్రో మెట్రో ఉంటుంది మెట్రో ఎక్కడం ఆ శరవణ భవన్ సమీపంలో ఉండే స్టేషన్ దగ్గర దిగి అలా నాలుగు బ్లాకులు నడిస్తే శరవణ భవన్ కనపడుతుంది ఆ లోపలికి వెళ్ళి పొంగల్ ఆర్డర్ ఇవ్వడం ఇంకా ఆ రాజులు కూడా పొంగల్ తప్ప రైసులు ఏం లేవు పొంగల్ ఇచ్చి ఓన్లీ దేశం పొంగల్ ఆర్డర్ ఇవ్వడం వాడు పొంగల్ పట్టుకొస్తాడు వీటితో ఇంకో పొంగల్ పోతుందా అని ఇంకో పొంగల్ కూడా తెలిసింది రెండు పొంగల్ పొద్దున్న రెండు పొంగల్ మధ్యాహ్న భోజనం అది సాయంకాలం రెండు పొంగల్ రాత్రి భోజనం కాబట్టి దేవుడికి నివేదన చేస్తూ ఉండడం మనం పుచ్చుకుంటూ ఉండడం ఎందుకని మనం శరీరము కదా మీరు అర్థమైందా దాని ఫిలాసఫీ అర్థమైందా మీరు శరీరము కాదనుకోండి అప్పుడు శరీరం దాని స్థానంలో అది ఉంటుంది దానికి తిండి పెట్టి దేనికోసం దేహయాత్ర కోసం తిండి పెడతారు మీరే దేహం అయితే తిండి దృష్టి వేరే ఉంటుంది దేహయాత్ర కొరకు తిండి అయితే ఆ దృష్టి వేరే అంచేతనే శరీరము నేనని ఎవడనుకుంటాడో వాడి ఫోకస్ అంతా తిండి మీదే ఉంటుంది ఎంతసేపు పూర్తి చేసేప్పుడు కూడా ఫోకస్ తిండి మీదే ఉంటుంది వచ్చి వెయిట్ చేయటం ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయటం నైవేద్యం వస్తున్నారు ఉపచారం నైవేద్యం దగ్గరకు వచ్చేసిందంటే ఇంకా పూజ అయిపో అనమాట అయితే కొంతమంది మంత్ర పుష్పం అని చెప్పి అలాగే మొత్తం వచ్చిన మంత్రాలన్నీ చదివేస్తున్నారు అలా అక్కర్లా మంత్ర పుష్పం అంటే నీకు వచ్చిన మంత్రాలన్నీ చదివేదాన్ని ఇంకా దాదాపు మంత్రాలు వచ్చిన వాళ్ళు ఉంటారు కష్టం చేసి పెట్టుకుంటారు అవన్నీ చదివేస్తూ కూర్చోడం కాలేడా ఆపండి వాటికి ఇంకా ప్రదక్షిణాలు చేసేసి ఉద్వాసం చెప్పండి ఎందుకంటే ఈ నైవేద్యాలన్నీ అలా పెండింగ్ లో ఉండిపోయాయి అవన్నీ మనం పుచ్చుకోవాలి ఈ శరీర జీవుడంటే శరీరమే అనేది ఇక్కడి నుంచి పట్టుకొచ్చారు దీన్ని నిస్తార్థం చేసి జీవుడనగా శరీరము అంతర్యామి దేవుడు ఇదో పృథివీ శరీరము ఉంది కదా కాబట్టి ఇటువంటి భాష మీరు ఎప్పుడైనా వింటే నా మాట గుర్తు చేసుకోండి ఇలా స్వామిజీ అప్పుడు అలా చెప్పాడు కరెక్టే ఇవి శరీరం అవుతున్నారు వీళ్ళు ఇది సరికాదు అని మీరు గుర్తించాల్సి ఉంటుంది మంచిది కొంచెం నేను జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి పృథివీలో ఉన్న ఉన్నటువంటి అంతర్యామియే నేను ఏషత ఆత్మ భాష్యకారులు పృథివ్యాం తిష్టం భవతి అంటే పృథివీ ఎందు స్థిరముగా ఉన్నవాడు అని అర్థం తిష్టం అంటే స్థిరముగా ఉండుట స్థిరముగా ఉంటున్నవాడై ఉన్నాడు ఆ పరమాత్మ చైతన్యమునకు పేరేమి అంతర్యామి తిష్టతి సర్వత్ర ప్రసంగో మాభూత్ ఇది విషయష్టి కానీ అందరూ పృథివీ ఎందే నిలబడి ఉన్నారు కదా మీరు నేను పశువులు పక్షులు అన్ని పృథివీ పైన నిలబడి ఉన్నాయి కదా కాబట్టి పృథివ్యాం చేస్తానంటే మీరు కావచ్చు నేను కావచ్చు అంటే అలా కాదయా పృథివ్యాం చేస్తానంటే పైన ఆ సర్ఫేస్ మీద ఉన్న వాళ్ళని కాదు అదేమిటి పృథివ్యా అంతర అభ్యంతర పృథివీకి లోపల ఉన్నారు ఇప్పుడు ఆత్మ ఆత్మ దేహమునందు ఉన్నది అంటే ఎక్కడ ఉంది ఎత్తి మీద చేతుల్లో ఉందా కాళ్ళలో ఉందా అలా కాదు లోపల దేహమునకు లోపల హృదయమునందు ప్రకాశిస్తున్నది అన్నట్లుగా పృథివీ లోపల గలదు పృథివీ మీరు చూసినప్పుడు మీకు స్థూలమైన రూపము కనపడుతుంది ఆ స్థూలమైన రూపము నందు సూక్ష్మమైన రూపము లేని చైతన్యము ఉంటుంది నెక్లెస్ అనే రూపము నందు రూపము లేని బంగారు ఉన్నదా లేదా బంగారానికి రూపం ఉండదు నెక్లెస్ అనే రూపమునందు ఏమున్నది రూపము లేని బంగారం అలాగే ఈ రకంగా ఫిజికల్ షేప్ లో ఉండేటువంటి పృథివీ ఎందు రూపము లేని ఆ చైతన్యము అంతర్యామి కాలదు తత్రైత్యాత్ పృథివీ దేవత ఏవ అంతర్యామి ఇత్యత ఆహా యమంతర్యామిణం పృథివీ దేవత అపి నేద మయి కశ్చి మయి అన్య కశ్చిత్ వర్తతే ఇది ఇప్పుడు మీ లోపల అంతర్యామి ఉన్నాడు మీ లోపల అంతర్యామి ఉన్నాడు అవునండి మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి అయ్యా మీరెవరు నేను సుబ్బన్నాను అయ్యా సుబ్బన్న గారు మీ లోపల అంతర్యామి ఉన్నాడు అన్నారు అంటే ఇప్పుడు నా లోపల అసర్యాగం ఉండడం ఏంటి సుబ్బర్ణం కదా నేను నా లోపల సుబ్బర్ణం నేనే కాబట్టి సుబ్బర్ణ అనే నేనే అంతర్యాలి అని నా చెప్పకూడదు తప్పదు ఇప్పుడు తత్వమసి అంటే ఆ పరమాత్మ నీవే అనుకోండి అంటే అర్థం ఏంటి నేను సుబ్బర్ణని అంటే పరమాత్మ నేను సుబ్బర్ణ పరమాత్మ అనమాట అలా సుబ్బన్న జీవుడు దేహమే నేనని అనుకుంటున్న జీవుడు సుబ్బన్న ఈ దేహాభిమానమును దాటి ఉన్న చైతన్యము అంతర్యాలు ఈ జీవుడు దేహాభిమానాన్ని విడిచిపెట్టినప్పుడు అంతర్యానంతో సేమ్ అవుతాడు ఐడెంటిఫై ఐడెంటికల్ అవుతాడు దేహాభిమానం ఉన్నంత వరకు వేరుగానే తర్వాత సుబ్బన్న ఏమనుకుంటాడంటే నా లోపల నేనున్నాను అనుకుంటాడు కానీ నా లోపల అంతర్యాన్ని ఈ సుబ్బన్న అనే ఈగో కంటే భిన్నమైన అంతర్యాన్ని మరి ఒకటి వేరే ఉన్నది అని అనుకోడు ఈ దోమల సమస్య మళ్ళీ వచ్చినట్టుంది వేళ ఏమండి నెక్స్ట్ అది ఆన్లో ఉందా అంటే దాని పొగలు లేదా అది ఆమె ఇంక ఈ అయిపోయింది మళ్ళీ వరం ఇక్కడ ఉన్న ఇష్యూని నేను జాగ్రత్తగా వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేసుకున్నాను కొంత ఇబ్బంది ఉందిగా ఇప్పుడు అనే ఉద్దేశించి తత్వమసి అన్నారు అనుకోండి అంటే సుబ్బర్ణ అనేవాడు పరమాత్మన కాదు సుబ్బర్ణ లోపల సుబ్బర్ణ కాని చైతన్యము గలదో అది పరమాత్మ మరి సుబ్బర్ణ మాట సుబ్బర్ణ కల్పితమైన అహంకారం కల్పితమైన ఈగో దాన్ని త్రోసిపుచ్చితే కానీ మీకు ఏకత్వము కుదరదు ఈ అర్థమైందండి పృథివీ విషయంలో కూడా అంటే పృథివీ లోపల పృథివీ అనే దేవత గలదు ఆ దేవత పరిచ్ఛిన్నంగా ఉంటుంది దేవత పృథివీ దేవత అంటే పృథివీ దేవతయే మిగతా దేవతల కంటే వేరు వేరుగా ఉంటుంది వేరుగా ఆ దేవత అంతర్యామియా కాదు ఆ దేవత అంతర్యామి కాదు భేదం వస్తే ఇంకా అంతర్యామి కాదు అంటే పృథివీ దేవత లోపల పృథివీ అనే పరిచ్ఛేదం గలది పృథివీ దేవత పృథివీ దేవత లోపల పృథివీ అనే పరిచ్ఛేదము లేనిది అంతర్యామి అర్థమైంది కదండి పరిచ్ఛేదాన్ని మీరు దాటాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే పృథివీ లోపల ఉందన్నారు కదా పృథివీ లోపల పృథివీ దేవత ఉన్నది అదేనా అంతర్యాన్ని అంటే కాదు పృథివీ దేవత అంతర్యామి కాదు అగ్ని లోపల ఉండే దేవత బ్రహ్మ కాదు ఇంద్రుడి లోపల ఉండే దేవత బ్రహ్మ కాదు ఇంద్రుడి లోపల ఉండే దేవత యొక్క ఇంద్రత్వాన్ని వెడనాది శుద్ధ చైతన్యం ఏది అవుతుందో అది బ్రహ్మ అలాగే పృథివీ లోపల ఉండే పృథివీత్వ పరిచ్ఛేదాన్ని వెళ్ళనాడినప్పుడు మీకు అంతర్యాన్ని లభిస్తుంది కాబట్టి పృథివీ లోపల ఉంటూ ఏ అంతర్యాన్ని కలదో ఆ అంతర్యాన్నియే పరమాత్మ ఒకప్పుడు ఏమవుతుందంటే సుబ్బన్న లోపల అంతర్యాన్ని ఉంటాడు ఆ అంతర్యాన్ని సుబ్బన్న ఎదుగడు అంచేత దుబ్బలు జీవుడుగా మిగిలి ఉంటాడు అంతర్యాన్ని నేనేమని తెలుసుకుంటే జీవన్ముక్తుడైపోయి బ్రహ్మ అయిపోతాడు అంతవరకు సుబ్బన్న ఎరుగడు ఆ అంతర్యాన్ని సుబ్బన్న ఎరుగడు అలాగే ఈ పృథివీ దేవత కూడా తన లోపల ఉన్న అంతర్యాన్ని ఆ పృథివీ దేవత ఎరుగదు ఎం అంతర్యాన్నం పృథివీ దేవత విన లేదా మయి అన్య కశ్చిత్ వర్తతే ఇది అంతర్యామిని ఈ నా లోపల అంతర్యామి ఉన్నాడు నేను పరిచ్ఛిన్నమైనటువంటి రూపములకు కట్టుబడి జీవుడుగా మిగిలిపోయిన నాకంటే కూడా ఉన్నతమైనటువంటి ఆ పరమాత్మ నాయంలో ఉన్నాడు అనే సత్యాన్ని ఆ పృథివీ దేవత కూడా నిరూపదు ఎస్య పృథివీ శరీరం పృథివీ శరీరం నాణ్యత్ ఇప్పుడు మీరు చెప్పండి బంగారానికి రూపం ఉందా లేదా అంటే నెక్లెస్ కి రూపం ఉందా లేదా ఉంది నెక్లెస్ కి రూపం ఉంది బంగారానికి రూపం ఉందా లేదా అంటే చూడండి బంగారానికి తనకంటూ రూపము లేదు నెక్లెస్ యొక్క రూపమే బంగారం యొక్క రూపము అంటే మాకేమో అభ్యంతరము లేదు ఈ పేచీ ఇలాగే ఉంటుంది ఇక్కడ దీన్ని మీరు జాగ్రత్తగా మీరు మేనేజ్ చేయాలి ఇది చక్కగా మీకు అందరికీ ఈ కష్టం ఈ ఈ భాష్యము ఈ బృహదారంభిక భాష్యం ఇది చాలా జటిలంగా ఉంటుంది తలపోటు మీరు నా మాట విని మీకు అందరికీ ఎక్కడైనా దొరికితే నేను పావులయో రూపాయలు నేను ఇచ్చుకుంటాను మీరు నెక్స్ట్ క్లాస్ నుంచి వెంకటాచల మహాత్మ్యం చెప్తా పాఠం మీరు నాకు సుఖం మీకు సుఖం ఈ ఎందుకు పేజీ అంటారు వెంకటేశ్వర స్వామి ఆ పుట్టలోపల ఉండేవాడు ఆ వివరాలన్నీ నేను మీకు చదివి చెప్తాను కూడా నిజంగా ఎందుకంటే ఆ వర్ణనలు ఏమి కాబట్టి ఓకే కాబట్టి దేవత అంతర్యానికి శరీరం ఉందా లేదా చూడండి అంతర్యామి శుద్ధ చైతన్యం దానికి శరీరం ఉండదు కాదండి పృథివి యొక్క శరీరము అంతర్యామి శరీరం అని అనుకోవచ్చు అనుకోవచ్చు అనుకోవచ్చు అయితే పృథివీ దేవతకి ఒకటే శరీరం ఉంటుంది అది పృథివీ అంతర్యానికి పృథివీ శరీరమే అప్పుడు శరీరమే అగ్ని శరీరమే వాయువు శరీరమే నీరు శరీరమే నేను శరీరమే ఈ లోపలు కూడా అంతర్యానికి శరీరమే ఆ తేడా ఉన్నది ఓకే సో ఆ అంతర్యానికి పృథివీ కూడా శరీరమే ఇంకా వేరే శరీరం ఏం లేదా పృథివీ దేవతలో ఉన్నంత వరకు ఆయనకి పృథివీయే శరీరం ఆయనకు స్వంత శరీరమే ఉండదు ఓకే పృథివీ దేవతాయా శరీరం తదేవ శరీరం నెక్లెస్ కి ఏ రూపము గలదో అది ఏ బంగారమునకు రూపము ఓ బంగారమా నీకు రూపం ఉందా లేదా అని మీరు అడుగుతున్నారు నెక్లెస్ దగ్గరికి వెళ్ళి అడిగారు నెక్లెస్ దగ్గరికి వెళ్ళి నెక్లెస్ లోపల అంతర్యామిగా ఉన్న ఓ బంగారమా అని పిలిచారు పిలిస్తే ఊ అని పలికింది ఆ బంగారం నీకు రూపం ఉందా లేదా అని అడిగారు నాన్న ఉందంటే ఉంది లేదంటే లేదు అది అలాగా ఉందంటే ఏమిటి ఈ నెక్లెస్ యొక్క రూపం నా రూపమే అనుకోకూడదు మరి లేదన్నావే నాకు యథార్థముగా ఏ రూపము లేదు ఇక్కడ శరీరగ్రహణముపలక్షణార్థం శరీరము పృథివీ యొక్క శరీరమే అంతర్యామి యొక్క శరీరం ఇప్పుడు మీ లోపల పరమాత్మ ఉన్నాడు పరమాత్మకి శరీరం ఉందా లేదు కానీ మీ శరీరమే పరమాత్మ శరీరమే పరమాత్మ కళ్ళు ఉన్నాయా లేవు కానీ మీ కళ్ళే ఆయన కళ్ళు ఆయన చెవులు ఉన్నాయా లేవు మీ చెవులే ఆయన చెవులు కాళ్ళు లేవు మీ కాళ్ళే ఆయన కాళ్ళు చేతులు లేవు మీ చేతులే ఆయన చేతులు అబాని పాలు యవనో గ్రహీత పశ్యక్షు మంత్రం చేతులు లేవు పట్టుకుంటాడు కాళ్ళు లేవు పరిగెత్తుతాడు కళ్ళు లేవు చూస్తాడు చెవులు లేవు వెళ్తాడు అది ఎలాగండి అంటే చేతులు లేవు కానీ జీవుని చేతులతో పట్టుకుంటాడు కాళ్ళు లేవు జీవుని కాళ్ళతో నడుస్తాడు కళ్ళు లేవు జీవుని కళ్ళతో చూస్తాడు చెవులు లేవు జీవుని చెవులతో వింటాడు అలాగే పృథివీ దేవత యొక్క శరీరము అంతర్యామీ శరీరమేది శరీర శబ్దంతో ఉపలక్షణం అంటే శరీరం మాత్రమే తీసుకోవద్దు మీరు చేతులు కాళ్ళు ఇంద్రియములు వాటిని కూడా అలాగే పెట్టుకోవచ్చు అంటే పృథివీ దేవత యొక్క కళ్ళే అంతర్యామి కళ్ళు పృథివీ దేవత యొక్క ముక్కు అంతర్యామి యొక్క ముక్కు అలా పెట్టుకోవాలి కరణములన్నిటినీ కూడా అదే విధంగా మీరు అనుభవించుకోవాలి కరణంచ పృథివ్యాస్తిత్య అంతర్యామికి కరణం ఏది కరణం అంటే అది ఇంద్రియము అంతర్జానికి ఇంద్రియములు ఏంటి అంటే ఆ పృథివీ దేవత యొక్క ఇంద్రియములే అంతర్యామి యొక్క ఇంద్రియములు అవును పృథివీ దేవుడికి ఇంద్రియం ఎక్కడి నుంచి వచ్చాయంటే ఉన్నాయి స్వకర్మ ప్రయుక్తం ఈ కార్యం కరణం చ దేవతాయా ఇప్పుడు చూడండి ఉన్నారు మీరు కాదు సుబ్బన్న ఉన్నారు సుబ్బన్న ఉన్నాడు సుబ్బన్నకు దేహం ఉన్నది ఇంద్రియము చేతులు కాళ్ళు ఉన్నాయి ఇవి ఎక్కడి నుంచి వచ్చే సుబ్బన్నకి సుబ్బన్న చేసుకున్న కర్మను బట్టి వచ్చాయి కర్మను బట్టి వచ్చే కదా స్వకర్మ ప్రయోజనం దేహం కార్యం అంటే దేహం సుబ్బన్న దేహం ఆయన చేసిన కర్మను బట్టి వచ్చేది ఆయన చేతులు కాళ్ళు బలంగా ఉన్నాయంటే ఆయన చేసిన పుణ్యాన్ని బట్టి వచ్చేది ఆయన లోపల పరమాత్మ అంతర్యామి ఉన్నాడు ఇప్పుడు ఈ అంతర్యామి శరీరమేది సుబంధ శరీరమే అంతర్యామి చేతులు సుబంధ చేతులే అంతర్యామి కాళ్ళు సుబంధ కాళ్ళే అయితే మరి అంతర్యానికి కాళ్ళు చేతులు ఉంటున్నారు ఆయన కూడా కర్మలు బట్టి వచ్చే కర్మను బట్టి రాలేదు కర్మను బట్టి సుబ్బన్నకు వచ్చేది లోపల అంతర్యామిగా ఉన్నాడు కనుక సుబ్బన్న యొక్క దేహము ఇంద్రియములు పరమాత్మ యొక్క దేహములు ఇంద్రియములుగా మనము భావన చేస్తూ ఉన్నాము అంతే ఇప్పుడు ఈ సుబ్బన్న అనే మాట తీసి పృథివీ దేవత పెట్టారు పృథివీ దేవతకు దేహం ఉన్నది అది కర్మను బట్టి వచ్చింది ఇంద్రియములు గలవు అవి కర్మను బట్టి వచ్చాయి ఆ దేహము ఇంద్రియములు పృథివీ దేవతకి స్వంతం కానీ అంతర్యానికి కూడా ఆ సందర్భంలో అదే దేహము అదే ఇంద్రియములు అంటే దేహమునకు చెప్పిన మాటే ఇంద్రియాలు కూడా మీరు అన్వయించుకోవాలి ఈ దోమలు కొంచెం మోడరేట్ దోమలు కాకినాడ దోమలు ఉన్నాయంటే ఇంకా మీరు నేను పాఠం చెప్పక్కర్లేదు మీరు వినక్కర్లేదు ఇళ్లకు వెళ్ళిపోవాల్సి అవి చెట్ల సైడ్ వస్తాయి చాలా భయంకరంగా పోతాయి అంటే మీరు చెవు పేట వేసి అంత గట్టిగా పుడతాయి ఇవి ఉంటే యూసేజ్ ఉంటుంది పుట్టి తక్కువ యూసేజ్ ఎక్కువ కాబట్టి పర్వాలేదు స్వకర్మాభావా అంతర్యామిణ నిత్యముక్తత్వాత్ పృథివీ దేవతకి తనకంటూ కర్మ ఉంటుంది అందుకోసం దేహము ఇంద్రియములు వచ్చేవి అంతర్యానికి కర్మ లేదు దేహము ఇంద్రియములు కర్మను గుర్తొచ్చిందేమీ లేదు పృథివీ దేవత పరిచ్ఛిన్నం అంతర్యానికి సకల పరిచ్ఛేదములు లేని నిత్యముక్త పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి పృథివీ దేవతకే పేరు దేహము కారణములు ఉంటాయి అంతర్యానికి కూడా అదే అని మీరు చెప్పిన వాస్తవంలో అంతర్యాన్ని నిత్యముక్త స్వరూపుడు కనుక ఆయనకి కడనములు అవి అవి ఉండవు ఉన్నాయని మీరు చెప్పినా అది ఆ దేవత యొక్క దేహము కరణములే అంతర్యాన్ని కరణములు అని మనం అనుకుంటాం పదార్థకర్తవ్యత స్వభావత్వాత్ పరస్య కార్యం కరణం తదేవాస్య స్వత ఎలక్ట్రిసిటీ దృష్టాంతం తీసుకోండి ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ లో ప్రవేశించి ఫ్యాన్ తిరిగిట్లా చేస్తోంది ఫ్యాన్ యొక్క అంతర్యామి ఎవరు ఎలక్ట్రిసిటీ అయితే ఫ్యాన్ రెక్కలు ఎలక్ట్రిసిటీ స్వంతమా కాదు ఫ్యాన్ రెక్కలు బాగుంటే ఎలక్ట్రిసిటీ బాగున్నట్టు కాదు ఫ్యాన్ పాత పడిపోతే ఎలక్ట్రిసిటీ పాత పడిపోయినట్టు కాదు ఆ ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుందంటే దానికి ఉండే శక్తి అంతా కూడా తన కోసం తాను వినియోగించుకోదు ఎలక్ట్రిసిటీ ఈ శక్తి ఆ శక్తిని తన కోసం తాను వినియోగించుకుంటుందా వినియోగించుకోదు ఆ శక్తిని అంతా కూడా ఫ్యాన్లు దీపములు మొదలైన ఇతర గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో పరికరములు వాటి కోసమే వినియోగిస్తుంది అది దాని స్వరూపముది పరాక్ర కర్తవ్యత స్వభావత్వ సో అంతర్యానికి తనదైన దేహము ఇంద్రియములు ఉండవు అంతర్యాన్ని చేసే ప్రయోజనం ఎలా ఉంటుందంటే ఇతరము యొక్క ప్రయోజనమును సంపాదించుటే అంతర్యాన్ని స్వరూపము ఇప్పుడు దీపము ఇతరమును ప్రకాశింపజేయుటే అది చేసే అదే స్వరూపం అంతేనా ఇంకా వేరే ఏదైనా పని ఉంటుందా అంతర్యాన్ని దీపానికి ఉండదు ఎలక్ట్రిసిటీ ఈ పరికరములన్నింటికి వాటి వాటి పనులను అవి చేసుకునేట్లా అనుగ్రహించడం తప్ప తనకంటూ ఏమీ అక్కరలేదు ఆ లోపల ఉండే అంతర్యాన్ని కూడా కళ్ళని చూసి ఇట్లా చేయడమే అంతర్యాన్ని యొక్క స్వరూపము చెవులను విని ఇట్లా అంటే కంటూ తనదైన కళ్ళు తనదైన చెవులు ఉండవు కానీ కళ్ళను చూసేట్లా అంతర్యామి చేస్తాడు చెవులను వినేట్లా అంతర్యామి చేస్తాడు సో పద అర్థ కర్తవ్యత స్వభావ స్వభావం అంటే స్వరూపం పద అంతర్యామి యొక్క స్వరూపం ఏమిటి చేయడం కర్తవ్యత ఏంటి పద అర్థ ఇతరము యొక్క ప్రయోజనమును చేయుటయే స్వరూపము కనుక ఆ పరమాత్మకి ఆ ఇత్తడము అంటే ఫ్యాన్కు ఉండే రెక్కలు ఎలక్ట్రిసిటీ కావు దీపానికి ఉండే ఆ ట్యూబ్ ఎలక్ట్రిసిటీ కాదు అదేవిధంగా పృథివీ దేవత యొక్క శరీరము అంతర్యానికి కాదు యథార్థంగా కాదు పృథివీ దేవత యొక్క కరణములు కూడా అంతర్యానికి యథార్థముగా కాదు స్వతహాగా ఇవే ఉండవు కానీ పృథివీ దేవత యొక్క దేహమే అంతర్యాన దేహంగా పృథివీ దేవత యొక్క కరణములే అంతర్యామి కారణములుగా పరిగణిస్తానే తప్ప నా స్వత స్వతహాగా అంతర్యానికి దేహము కానీ కారణములు కానీ ఉండవు ఆత్మకి అంతర్యానికి తేడా ఒకటే అనుకోండి ప్రస్తుతానికి ఇక్కడ హిరణ్య గర్భ దృష్టిలో చెప్తున్నాం పర్యాలు సగుణ బ్రహ్మరూపంగా ఆ సగుణ తీసేస్తే నిర్గుణం ఆత్మ ఇక్కడ ఆత్మ అన్నప్పుడు నిర్గుణ పరబ్రహ్మ ఒకటే ఏషత ఆత్మ అని అంటున్నారు కదా ఒక్కటే మీరు హిరణ్య గర్భ అన్నప్పుడు సగుణం ఇటు కూడా ఉంటుంది ఉపాసన అంటే సగుణం జ్ఞానం అంటే నిర్గుణం ఆత్మ అంటే నిర్గుణం హిరణ్య గర్భుడికి నమస్కారం అంటే సగుణం ప్రస్తుతానికి చూద్దాం ఎలా వస్తుంది జోకు ఉంటాయి ఈ ఉపాసన ఉపాసన అన్నప్పుడు ఎత్తించే భేదము పెట్టుకుంటాం ఉపాసన కాదు తత్వము అంటే ఆ భేదం ఈ విషయాన్ని శాండిల్య విద్యలో మనం అనుకున్నాం చిన్న భేదాన్ని పురస్కరించుకుని ఉపాసన భేదం తీసి మారేస్తే ఓన్నమ శివాయ అన్నప్పుడు చిన్న భేదం ఉంటుంది శివోహం అన్నప్పుడు ఆ భేదం కూడా సమసిపోతుంది എന്നേറെയേറെ ప్రశ్న വസ്തു ലെദര ചൂട ഓക്കേ തവഹാ യശ്ച പുതിനീ ശരീരിലിടതി ഇതെ തോബൂനെ കെപ്പിൻ വെറുതെ ഇതെ ഇലക്ട്രിസിറ്റി കേറ്റലോടോ പാദരക്കലെ ഇതെ സിറ്റി കേറ്റലോ ഇലക്ട്രിസിറ്റി ട്യൂബ് ഉണ്ടല്ലോ പാദ ട്യൂബേ ഇതെ സിറ്റി കേറ്റീക്കുക സോതാഹക ഇലക്ട്രിസിറ്റി കേറ്റീക്കുക అంతర్యామి కూడా అట్టియే అంతర్యామికి తనకంటూ శరీరం ఉండదు పృథివీ శరీరమే అంతర్యామి శరీరము పృథివీ ఇంద్రియములే అంతర్యామి ఇంద్రియములు స్వతహాగా అంతర్యానికి శరీరము కానీ ఇంద్రియములు కానీ ఉండదు ఆ విషయాన్నే చెప్తోందేమని ఎస్య పృథివీ శరీరం ఇది అనే వాక్యము ఈ అంతర్యానికి పృథివీ శరీరము అనే వాక్యాన్ని బట్టి పృథివీని బట్టి శరీరం వచ్చింది తప్ప స్వతహాగా శరీరము లేదు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ అంతర్యాన్ని ఇప్పుడు లోపల అంతర్యాన్ని కూర్చున్నాడు కూర్చుని కళ్ళని చూసి ఇట్లా చేస్తున్నాడు చెవులను విని ఇట్లా చేస్తున్నాడు అని మనం అంటున్నాం అని మనం అంటున్నాం ఇప్పుడు మీరు జటిలంగా ఉంటుంది దీంతో ఇలా పుష్టి పడుతూ ఉండాలి భాష జటిలం విషయం జటిలం మీరు చెప్పండి నాకు ఫ్యాన్ లోపల ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఎలక్ట్రిసిటీ నేను ఒక ప్రశ్నలు అడుగుతా మీరు అడిగి దాకా పూర్తిగా విని చెప్పాలి గంగాత్మని చెప్పేస్తూ ఆలోచించి చెప్పాలి ఫ్యాన్ లోపల ఎలక్ట్రిసిటీ ఉన్నది ఆ లోపల ఉన్న ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ ని గిరగిరా తిప్పుతోందా ఆగండి కంగారు పడకండి యాంటనీ గిరిగినా తిప్పుకోకుండా లేక ఎలక్ట్రిసిటీ సన్నిధిలో ఫ్యాన్ గిరిగినా తిరుగుతోందా అప్పుడే చెప్పగలరు అలా ఉన్నాడు ఎందుకంటే ఫ్యాన్ లోపల ఎలక్ట్రిసిటీ ఉంటే గిరిగిరా తిప్పుతోంది అంటే ఎలక్ట్రిసిటీకి కర్తృత్వం వస్తుంది కాదు ఎలక్ట్రిసిటీ ఉంది దాని సన్నిధిలో ఫ్యానే తిరుగుతోంది అంటే ఎలక్ట్రిసిటీ కర్తృత్వం ఉండదు సాక్షి రూపంగా అలా తీసుకోండి ఎలక్ట్రిసిటీ సాక్షి నా అభిప్రాయం కాదు దృష్టాంతం లోపల అంతర్యాలు ఉన్నాడు ఈ అంతర్యాన్ని కళ్ళల్లో ప్రవేశించి కళ్ళను చూసి చూసిట్లా చేస్తున్నాడా లేక అంతర్యాన్ని అలా సాక్షిగా ఉండగా కళ్ళు చూస్తున్నాయా ఎంత తేడా అంటే అంతర్యాయం లేదే కళ్ళు చూడలేదు ఓ రకంగా అంతర్యామే కళ్ళను చూసిట్లా చేస్తున్నాడు కానీ అంతర్యామి ఎందుకు కర్తృత్వము ఉండదు దీనికి అంచేతనే సన్నిధి అనే మాట వాడారు అంతర్యామి సన్నిధిలో అన్ని పనులు అవుతూ దీన్ని వెంకటేశ్వర స్వామి కూడా వాడారు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు కానీ వాడారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అక్కడ కోర్టులో ప్రసాదాలు చేస్తారు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రసాదాలు తయారవుతాయి ఆయన చేయించడు ఆయన సన్నిధిలో ప్రసాదాలు తయారవుతాయి ఆయన సన్నిధిలో డబ్బు వస్తుంది ఆయన సన్నిధిలో డబ్బు ఖర్చు అవుతుంది ఆయన డబ్బులు తీసుకున్నాడు డబ్బు ఖర్చు చేయదు ఆయన సన్నిధి అలా ఉంటాడంటే అలా ఉండగా ఇవన్నీ సూర్యుడు అలా ఉంటాడు లోక సాక్షి మనం అన్ని మన పనులన్నీ మనం చేసుకుంటూ అలాగే అలాగే అంతర్యామి లోపల ఉంటాడు ఓ సందర్భంలో ఈ దేహము అంతర్యామిదే కానీ స్వతహాగా కానీ కాదు కళ్ళను చూసిట్లా చేసేది అంతర్యామే కళ్ళను చూసి వాటికి ఆ శక్తిని ఇచ్చేది అంతర్యామే ఒక రకంగా చెప్పాలంటే అవి అంతర్యామి యొక్క కళ్ళే కానీ అంతర్య స్వతహాగా కాదు అంతర్యామి కళల్లో గూడి వాటిలో ఏదో చేసి చూసిట్లా చేస్తున్నాడు అది లేదు ఇది చాలా చిత్రంగా ఉంటుంది అంటే వీళ్ళు చేసి ఏ పని అవ్వదు కానీ అంతర్యాలు చేసి పని ఏది కేవల సన్నిధి మాత్రము చేతనే సకల కార్యములు సంపన్నమవుతూ ఉంటాయి అదే తరువాతి పేరాగ్రామంలో ఈ మాట వస్తుంది ఈ పేరాన్ని మనం శుక్రవారం చూద్దాం బుధవారము అనుకున్నాం శుభ్రకాండను అనుకున్నాము కనుక సుందరకాండనే నేను ముందుకు సాగిస్తాను ఈ ఋషికేశ్ వెళ్ళేదాకా అలాగే కానిద్దాం ఇంకా రెండు వారాలే ఈ వారం నెక్స్ట్ వారం కాబట్టి ఇది శుక్రవారం నాడు ఫినిష్ చేద్దాం పూర్ణమిదం పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి